నమస్కారం సంస్కృతం విందాం సంస్కృతం మాట్లాడుదాం భారతీయ సంస్కృతిని అర్థం చేసుకుందాం ఈ జన్మని అర్థవంతం చేసుకుందాం యాసత్ సంస్కృతి సంప్రదాయ జనని యా సర్వ విద్యా ప్రసూ యా దేశస్య జనస్య సర్వవచసాం చ ऐक्यप्रदानोद्यत या वेदोपनिषत्पुराणचय राजते सा भाषार्जुषदाम् सदा विजयताम् आचन्द्रतारारुणम् सा सदा विजयताम् ఆచంద్రతరారుణం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి ప్రపంచంలో ఎన్ని జీవుల పాలున్నా తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం ఆరోగ్యప్రదం శక్తి సంవర్ధకం అట్లాగే ఎన్ని భాషలున్నా భారత జాతికి సంస్కృత భాష శ్వాస సంస్కృతి సంస్కారాల ప్రదాయిని ఈ భరతజాతిని సమైక్యంగాను భాషా సమైక్యంగాను రచించటంలో సంస్కృత భాష శక్తివంతమైంది సంస్కృతంలో మాట్లాడితేనే సంస్కృతం తొందరగా మాట్లాడటం వస్తుంది ఏ భాష అయినా వింటుంటేనే మాటిమాటికి మాట్లాడుతుంటేనే అలవాటవుతుంది పుస్తకం చదవకుండా వ్యాకరణం నేర్చుకోకుండా మౌఖిక అభ్యాసం చేసి సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు మనం సంస్కృత భాషను ఎలా మాట్లాడాలో ఊహించి ఒక అవగాహనకు రావటానికి కొన్ని వాక్యాలను శబ్దాలను చెప్పుకుందాం సుశబ్దమైన అపశబ్దమైన ధైర్యంగా సగర్వంగా సంస్కృత శబ్దాన్ని ఉచ్చరిద్దాం సంస్కరించబడదాం సంస్కృతం వదతు సంస్కృతం మాట్లాడండి మనం చెప్పుకోబోయే కొన్ని వాక్యాలకు గౌరవ సూచకంగా అర్థంలో బహువచనం చెప్పుకుంటాం అవసరాన్ని బట్టి ఏకవచనంగా మార్చుకుంటాం శ్రద్ధగా మనసు పెట్టి వింటే సంస్కృత భాషను తేలిగ్గా నేర్చుకోవచ్చు మాట్లాడనవచ్చు ఇప్పుడు కొన్ని మాటల్ని సాధారణంగా మన నిత్య జీవితంలో వాడుకునే కొన్ని మాటల గురించి విందాం అవి వింటూ ఒకటికి రెండు సార్లు మననం చేసుకుందాం గుర్తు పెట్టుకుందాం అనుకుంటే గుర్తుంటాయి ముందు సంస్కృతంలో మాట దానికి తెలుగులో ఏం చెబుతామో నేర్చుకుందాం నమస్తే నమస్కార నమస్కారం నమస్కారము ప్రణామ నమస్కారము ధన్యవాద ధన్యవాద అంటే కృతజ్ఞత క్షమ్యతాం క్షమించండి చింతామాస్తు పర్వాలేదు కృపయా దయచేసి పునః మిలామహ మళ్ళీ కలుద్దాం పునః మిలామహ మళ్ళీ కలుద్దాం అస్తు సరే అలాగే కానిము శ్రీమాన్ మాన్యవర మాననీయ గౌరవనీయ శ్రీయుత మాన్యే మాన్యులార ఉత్తమం శోభనం బాగుంది ఉత్తమం శోభనం బాగుంది బహు ఉత్తమం చాలా బాగుంది భవత నామకిం మీ పేరేంటి మీ పేరేమి భవత్యాహ నామకిం భవత్యాహ నామకిం స్త్రీలింగంలో మీ పేరేమి మమ నామ నా పేరు ఏష ఏష మమ మిత్రం ఇతడు ఈమె నా మిత్రుడు మిత్రురాలు భవాన్ భవతి కశ్యాం కక్ష్యాయాం పఠతి మీరు ఏ తరగతిలో చదువుతున్నారు అహం పంచమ కక్షాయాం పఠామి నేను ఐదవ తరగతిలో చదువుతున్నాను భవత త్యాహ గ్రామ మీ ఊరు ఏది అహం తెనాలి గ్రామస్య నివాసి అస్మి నేను తెనాలి గ్రామ నివాసిని కుత ఆగచ్చతి ఎక్కడి నుండి వస్తున్నారు విద్యాలయత పాఠశాల నుండి గృహత ఇంటి నుండి కుత్ర గచ్చతి ఎక్కడికి వెళుతున్నారు దేవాలయం గచ్చామి దేవాలయానికి వెళుతున్నాను కార్యాలయం గచ్చామి ఆఫీస్కి వెళుతున్నాను స్వల్పం కొంచెము అహం జానామి నేను ఎరుగును కిమర్థం నభవతి ఎందుకు కాదు అథ కిం అవును ఇంకా ఏమిటి నైవ ఖలు కానే కాదట ఆగచ్చతు రండి ఉపవిశతు కూర్చోండి జ్ఞాతం వా తెలిసిందా కథం ఆసీత్ ఎలా జరిగింది కార్యక్రమ కదా కార్యక్రమం ఎప్పుడు అద్య నా శ్వ ఈరోజు కాదు రేపు తద్హ్య ఏవ సమాప్తం అది నిన్ననే ముగిసింది ఇదానీం ఏవవా ఇప్పుడేనా ఆం ఇదానీం అవును ఇప్పుడే ప్రాప్తం కిలా అందింది కదా కస్మిన్ సమయే ఎన్ని గంటలకు ఏ సమయంలో పంచవాదనే ఐదు గంటలకు ఆవశ్యకం నా ఆసీత్ అవసరం లేకపోయింది మహాన్ ఆనంద చాలా సంతోషము ప్రయత్నం కరోమి ప్రయత్నిస్తాను నా శక్యతే భోహో వీలు కాదండి తధాన వదతు అట్లా మాట్లాడకండి కదా దదాతి ఎప్పుడు ఇస్తారు అహం కిం కరోమి నేనేమి చేయను కతి జానా సంతి ఎంతమంది ఉన్నారు పునః ఆగచ్చతు మళ్ళీ రండి అవశ్యం ఆగచ్చామి తప్పకుండా వస్తాను భవాన్ కథం అస్తి మీరెలా ఉన్నారు గృహే సర్వం కుశలం వా ఇంటిలో అందరూ కుశలమేనా ఆం సర్వం కుశలం అవును అందరూ క్షేమమే భవత కా వార్త ఏమిటి మీ విశేషం భవాన్ ఏవ శ్రావయతు మీరే వినిపించండి కిం మేళనం బహువిరళం జాతం ఏమిటి కలవటమే లేదు ఆగచ్చతు ఉపవిశతు రండి కూర్చోండి ఆగచ్చతు ఉపవిశతు రండి కూర్చోండి జలం ఆనయామివ మంచినీరు తీసుకురానా మాస్తు నైవ వద్దు అక్కరలేదు కథం ఆగమనం అభవత్ ఎలా వచ్చారు మార్గ విస్మృత కిం దారి మర్చిపోయారా చాయం పిబతి కిం తేనీరు త్రాగుతారా నైవ ఇదానీం ఏవ పీత్వా ఆగచ్చామి వద్దు ఇప్పుడే తాగి వస్తున్నాను శైత్యం అస్తి స్వల్పం చాయం యుక్తం భవేత్ చలిగా ఉంది కొంచెం టీ తీసుకోవచ్చు భవతు నామ అలాగే కానివ్వండి ఇదానీ మయా గంతవ్యం తిష్టతు భోజనం కృత్వా గచ్చతు ఇప్పుడు నేను వెళ్ళాలి తిష్టతు భోజనం కృత్వా గచ్చతు ఆగండి భోజనం చేసి వెళ్ళండి ఇదానీ భోజనం నకరోమి వద్దు ఇప్పుడు భోజనం చేయను నా పునః కదాచిత్ ఖాదామి వద్దు మళ్ళీ ఎప్పుడైనా తింటాను పునః కదా మేలిష్యామ మళ్ళీ ఎప్పుడు కలుద్దాము అహం ఆచార్య అస్మి నేను అధ్యాపకుడను అహం తు యంత్రాగారే కార్యం కరోమి నేనైతే కర్మాగారంలో పనిచేస్తున్నాను కార్యాలయే కార్యాలయంలో న్యాయాలయే కోర్టులో విత్తకోసే బ్యాంకులో ఆపణే దుకాణంలో కృపయా పుస్తకం దదాతు దయచేసి పుస్తకం ఇవ్వండి రాకేశ అస్తి కిం రాకేష్ ఉన్నాడా మమ వచనం శృణోతు నా మాట వినండి భవత కా హాని మీకే నష్టం కిమర్థం ఏతావాన్ విలంబ ఎందుకు ఇంత ఆలస్యం కిమపి నా భవతి ఏమీ కాదు స్వీకరోతు తీసుకోండి భోజనం సిద్ధం భోజనం సిద్ధంగా ఉన్నది పరివేషయతు వడ్డించండి పర్యాప్తం చాలు సరిపోతుంది స్వల్పం దదాతు కొద్దిగా ఇవ్వండి కొద్దిగా పెట్టండి అన్నం అన్నము రోటిక రొట్టె శాకం కూర సూపహ పప్పు లవణం ఉప్పు ఓదనం అన్నం మరీచ మిరపకాయ దుగ్ధం పాలు క్షీరం పాలు దధి పెరుగు పాయసం పాయసము మిష్టాన్నం మిఠాయి భోజనం బహుస్వాదిష్టం అస్తి భోజనం చాలా రుచిగా ఉంది స్వాస్థ్యం కథం అస్తి ఆరోగ్యం ఎలా ఉంది సమీచీనం నాస్తి బాగాలేదు కిం అభవత్ ఏమైంది జ్వర కాస శిరోవేదనాచ జ్వరము దగ్గు తలనొప్పి వైద్యం దర్శయతు వైద్యుడికి డాక్టర్కి చూపెట్టండి ఔషధం స్వీకృతవాన్ మందు తీసుకున్నాను తత్ర సమ్యక్ పశ్యతు అక్కడ సరిగ్గా చూడండి సా కిం పృచ్చతి ఆమె ఏమి అడుగుతోంది అహం భవంతం భవతీం నత్యజామి నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఫలంతు ఖాదతు కనీసం పండుతనండి తిష్టతు ఇదానీమేవ దదామి ఉండండి ఇప్పుడే ఇస్తాను అహం తం ప్రేషయిష్యామి నేను అతన్ని పంపిస్తాను అంబ వస్త్రం ప్రక్షాళయతి అమ్మ గుడ్డల్ని ఉతుకుతోంది భవాన్ ప్రాత కదా ఉత్తిష్టతి మీరు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తారు భవత నామ నస్మరామి మీ పేరు గుర్తుకు రావటం లేదు కించిత్ కాలం స్యూతం గృహణాతు కొంచెంసేపు సంచిని పట్టుకోండి సహా మిష్టాన్నం బహు ఇచ్చతి అతడు మిఠాయి స్వీట్ అంటే చాలా ఇష్టపడతాడు సహా సా తత్కార్యం కర్తం నశక్నోతి అతడు ఆమె ఆ పనిని చేయలేదు అతిథి ఆగతవాన్ అతిథి ఎవరో వచ్చారు పితరం ఆహ్వాయేతు నాన్నని పిలు కిం కర్తుం శక్యతే ఏం చేయటానికి వీలవుతుంది కుత్రాపి నా దృశ్యతే ఖలు ఎక్కడా కనిపించడం లేదు కదా కిం అహం అంత ఆగంతుం శక్నోమి ఏమండి లోపలికి రావచ్చా కృపయా లేఖితుం ప్రయత్నం కరోతు దయచేసి వ్రాయటానికి ప్రయత్నం చెయ్యండి తత్ర గత్వా ఆగచ్చతు అక్కడికి వెళ్ళిరండి ఆచార్యం దృష్ట్వా చర్చాం కరోతు ఉపాధ్యాయుల వారిని చూసి చర్చించండి దృష్ట్వా వదామి చూసి చెబుతాను తత్శ్రుత్వా బహుదుఖం అభవత్ అది చూసి చాలా బాధ కలిగింది స్నానం కృత్వా ఏవ భోజనం కరోమి స్నానము చేసి భోజనం చేస్తాను భవాన్ భవతీ వార్తాం శృతవాన్ కిం మీరు వార్తను విన్నారా అహం జ్ఞాతవాన్ యత్ భవాన్ ఆగచ్చతి నాకు తెలుసు మీరు వస్తారని కహా దత్తవాన్ ఎవరిచ్చారు భవాన్ భవతీతు జానాతి స్మ మీరైతే తెలుసుకునే ఉంటారు సర్వే ప్రశ్నం పృచ్చంతి స్మ అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు భవాంతు ఉక్తవాన్ యత్ తద్భవత సమీపే నాస్తి మీరు అన్నారు అది మీ దగ్గర లేదు అని పూర్వమేవ ఆగంతవ్యం ఆసీత్ ముందే రావాల్సింది మయా నదాతవ్యం ఆసీత్ నేను ఇయ్యకుండా ఉండాల్సింది సుందరం కరణీయం ఆసీత్ అందంగా చేసి ఉండవలసింది ఎది ఇచ్చతి తర్హి స్వీకరోతు ఇష్టమైతే తీసుకోండి యది సమయ అస్తి తర్హి సమయం ఉంటే మయా సహ కృపయా ఆగచ్చతు దయచేసి నాతో రండి యథా భవాన్ ఆదిశతి తథా కరోమి మీరు ఎలా ఆదేశిస్తారో అలా చేస్తాను యథా భవాన్ ఆదిశతి తథా కరోమి మీరు ఎలా ఆదేశిస్తారో అలా చేస్తాను పశ్యామి కిం సాధ్యమితి చూస్తాను ఏది వీలుపడుతుందో అహం స్కూటర్ యానేన గమిష్యామి నేను స్కూటర్ వాహనం ద్వారా వెళతాను సందంశిక క్లిప్ యోజిని పిన్ మిషన్ మాపిక స్కేల్ శాటిక చీర యుతకం చొక్క కరవస్త్రం చేతిరుమాలు శిరస్త్రం టోపి గలబంధ టై షోడకోశ పాదకోశ మేజోడు పాదత్రాణం బూటు దర్పణ అద్దము కంకతం దువ్వెన ఫేనకం సబ్బు స్నానఫేనకం ఒంటి సబ్బు వస్త్రఫేనకం బట్టల సబ్బు స్థాలిక కంచము చమస చెంచ క్షురపత్రం బ్లేడు సంగణకం కంప్యూటర్ రంధ్రిక పంచింగ్ మిషన్ మృదుముద్ర రబ్బర్ స్టాంపు విద్యుద్దీప కరెంటు బల్బు చోళ రవిక ఊరుకం ప్యాంటు రాంకవం శాలువ ఊరునిక మఫ్లర్ పాదరక్ష చెప్పు దౌతవస్త్రం ధోవతి లేఖిని కలం అంకని పెన్సిల్ పుస్తిక కాపీ పుస్తకం వ్యజనం పంక ఫ్యాన్ తండుల బియ్యము చణక శనగలు తిలహ నువ్వులు నర్షప ఆవాలు చూర్ణం పొడి కూర్చ బ్రష్ దంతఫేన టూత్పేస్ట్ పింజ స్విచ్ దండదీప ట్యూబ్లైట్ ఆసంద కుర్చీ గోధూమ గోధుమలు యవ జవ్వలు లేదా జొన్నలు ముద్గ పెసలు పునఃపూరణి రీఫిల్ కాగదం కాగితము మాతా జననీ తల్లి అనుజ తమ్ముడు అనుజా చెల్లెలు శ్వశురహ మామగారు శ్యాలహ బావమరిది స్నుష కోడలు పితృవ్య బాబాయి పితా జనక తండ్రి అగ్రజ అన్న అగ్రజా అక్క మాతుల మేనమామ దేవర మరది శ్వశ్రూ అత్తగారు ముద్గ పెసలు పునఃపూరణి రీఫిల్ కాగదం కాగితము సహా సంభవత రేలయానేన ఆగమిష్యతి అతడు బహుశా రైలు మీద వస్తాడు భవాన్ తేన సహ ఆగచ్చతు మీరు అతనితో రండి భవత భవత్యా వినా కార్యం నభవతి మీరు లేకుండా పని జరగదు ఏతద్ భోజనస్య అనంతరం కుర్మ ఇది భోజనం తర్వాత చేద్దాం అహం నాగతవతి నేను రాలేదు ఎందుకంటే యత మమ స్వాస్థ్యం ఉత్తమం నా ఆసీత్ నా ఆరోగ్యం బాగుగా లేకుండినది కహ సమయ సమయం ఎంత కస్మిన్ సమయే గంతవ్యం ఏ సమయంలో వెళ్ళాలి సమయే ఆగచ్చతు సమయానికి రండి రవివాసరే కహ్ దినాంక ఆదివారం తేదీ ఎంత షట్త అష్టపర్యంతం ఆరు నుండి ఎనిమిది వరకు భవాన్ నవుక్తవాన్ ఏవ మీరు చెప్పనేలేదు అహం కిం కరోమి నేను ఏమి చేయను యథా భవాన్ ఇచ్చతి తథ మీకు ఎలా ఇష్టమైతే అలా భవతు చింతాం నకరోతు కానివ్వండి బాధవద్దు తేన కిమపి నసిద్ధ్యతి వాడితో ఏ పని జరగదు సహా సర్వదా అప్రయోజక అతడు ఎల్లప్పుడూ అప్రయోజకుడు పునరపి ఏకవారం ప్రయత్న కుర్మ మరలా ఒకసారి ప్రయత్నం చేద్దాం మౌనమేన ఉచితం మౌనమే మంచిది తద్విషయే అహం కిమపి నకరోమి ఆ విషయంలో నేను ఏమీ చేయను విచించ ఏవ వక్తవ్యం ఆలోచించే మాట్లాడాలి తరిహి సమీచీనం అయితే బాగుంది ఏవం చేత్ కథం ఇలా అయితే ఎలా మాం కించిత్ స్మారయతు నాకు కొంచెం గుర్తు చెయ్యి తం అహం సమ్యక్ అతనిని నేను బాగుగా జానామి ఎరుగుదును తదానీం ఏవ ఉక్తవాన్ ఖలు అప్పుడే చెప్పాను కదా కదా ఉక్తవాన్ భోహో ఎప్పుడు చెప్పారండి యత్ భవతు ఏమైనా కానివ్వండి స బహు సమీచీన సమీచీన అతడు చాలా మంచివాడు సహా బహు రూక్ష అతడు చాలా కోపిష్టి తద్విషయే చింతా మాస్తు ఆ విషయంలో చింత వద్దు తథైవ ఇది నా నియమ అలాగే అనే నియమం లేదు కర్తుం శక్యం కించిత్ చేయవచ్చు కొంచెం సమయ అపేక్ష్యతే సమయం అవసరం ఏతావత్ కృతవాన్ ఇంత చేశాడు ద్రష్టం ఏవ న శక్యతే చూడటానికి కుదరటం లేదు తత్రైవ కుత్రాత్ సత్ అక్కడే ఎక్కడో ఉంటుంది యథార్థం వదామి యథార్థంగా చెబుతున్నాను యథార్థం వదామి నిజం చెబుతున్నాను ఏవం భవితుం అర్హతి ఇలా అవటానికి వీలుంది కదాచిత్ ఏవమపి స్యాత్ ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంది కిం అహం తావదపి ఏమి నేను ఇంత కూడా నజానామి తెలుసుకోలేదా కహ నా ఇచ్చతి ఎవరు ఇష్టపడరు తత్ర గత్వా కిం కరోతి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు పునః ఆగచ్చంతు మళ్ళీ రండి మమ కోపి క్లేశ నాస్తి నాకు ఏమీ బాధ లేదు ఏతత్ కష్టకరం నా ఇది కష్టకరం కాదు భోహో కిం ఆనీతవాన్ ఏమండి ఏమి తీసుకొచ్చారు భవంత కం కహా ఉక్తవాన్ మీతో ఎవరు చెప్పారు కించిత్ అనంతరం ఆగచ్చేద్ కొంచెం సేపయ్యాక రావచ్చు ప్రాయ తథా నశ్యాత్ బహుశా అలా ఉండదు మాస్తు శ్వహ దదాతు పర్వాలేదు రేపు ఇవ్వు అహం పునః సూచయామి నేను మరలా సూచిస్తాను అద్య ఆసీత్ కిం ఈరోజు ఉన్నదా అవశ్యం ఆగచ్చామి తప్పకుండా వస్తాను కిం నాగరాజ అస్తి ఏమి నాగరాజు ఉన్నాడా కిమర్థం ఏవం జాతం ఎందుకు ఇలా అయింది కిమపి ఉక్తవాన్ కిం ఏమైనా చెప్పాడా కుత ఆనీతవాన్ ఎక్కడ నుండి తీసుకొచ్చావు అన్యత్ కిమపి కార్యం నాస్తి వేరే పని ఏమీ లేదు మమ వచనం శృణోతు నా మాట విను ఏతత్ సత్యం ఖలు ఇది సత్యమే కదా తదహం అపిజానామి అది నాకు కూడా తెలుసు తావద్ ఆవశ్యకం నా అంత అవసరం లేదు కిమర్థం ఏతావాన్ విలంబ ఇంత ఆలస్యం ఎందుకు యథేష్టం అస్తి పుష్కలంగా ఉంది భవత అభిప్రాయ కహ మీ అభిప్రాయం ఏమిటి తస్య కిం కారణం దానికి కారణం ఏమిటి స్వయమేవ కరోతి కిం స్వయంగా చేస్తున్నాడా తత్ మహ్యం నరోచతే అది నాకు రుచించదు ఉక్తం ఏవ వదతి సహ అతడు చెప్పినదే చేస్తాడు అన్యథా బహు కష్టం అలా కాకపోతే చాలా ఇబ్బంది కిమర్థం పూర్వం న ఉక్తవాన్ ఎందుకని ముందు చెప్పలేదు స్పష్టం న జానామి స్పష్టంగా తెలియదు నిశ్చయం నాస్తి నిశ్చయంగా లేదు భవాన్ కుత్ర ఆసీత్ మీరు ఎక్కడ ఉన్నారు భీతి మాస్తి భయం వద్దు భీతి మాస్తు భయం వద్దు భయస్య కారణం నాస్తి భయానికి కారణం లేదు తదహం బహు ఇచ్చామి అది నాకు చాలా ఇష్టం కయత్ లజ్జాస్పదం ఎంత సిగ్గైన విషయం ఏష మమ దోష నా ఇది నా దోషము కాదు మమతు ఆక్షేప నాస్తి నాకేమీ అభ్యంతరం లేదు నా శీఘ్రకోపి నా శీఘ్రకోపి సహా శీఘ్రకోపి వాడు శీఘ్రకోపి గంభీర మా భవతు గంభీరంగా ఉండకండి ఆగత ఏష వరాక ఈ వ్యర్థుడు వచ్చేశాడు యుక్తే సమయే ఆగతవాన్ సరైన సమయంలో వచ్చాడు బహుజల్పతి భోహో ఎక్కువ మాట్లాడుతున్నాడండి ఏషా కేవలం కిం వదంతి ఇది కేవలం అపవాదు మాత్రమే కిమపి న భవిష్యతి ఏమీ కాదు ఏవమేవ ఆగతవాన్ ఇలాగే వచ్చాడు వినా కారణం కిమర్థం గంతవ్యం కారణం లేకుండా ఎందుకు వెళ్ళటం భవత వచనం సత్యం మీ మాట నిజము కహ మమ వచనం శృణోతి ఎవరు నా మాట వింటారు తథా కిమపి నస్ఫురితం ఆ విధంగా ఏమీ స్ఫురించలేదు కిమర్థం తావతి చింత అంత చింత ఎందుకు భవత కిం అస్తి కష్టం మీకు కష్టము ఏమున్నది శుభాశయా శుభాశంసలు శుభాకాంక్షలు చెప్పటం అన్నమాట నవవర్షస్య శుభాశయా నూతన సంవత్సర శుభాకాంక్షలు నవవర్షం నవోత్సాహం దాతు కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చుగాక నవవర్షం నవహర్షం ఆనయతు నూతన సంవత్సరం నూతన సంతోషాన్ని తెచ్చుగాక యుగాది శుభాశయా ఉగాది శుభాకాంక్షలు దీపావళి శుభాశయా దీపావళి శుభాకాంక్షలు వైవాహిక జీవనం శుభమయం భవతు జీవ వివాహ జీవితము శుభమయం అగుగాక సఫలతాయై అభినందనం సఫలత కొరకై అభినందనలు కార్యక్రమ యశస్వీ భవతు కార్యక్రమము కీర్తిగలదిగా అగుగాక శతం జీవ వరదో వర్ధమాన వంద సంవత్సరాలు వర్ధిల్లు జన్మదినస్య శుభాశయా పుట్టినరోజు శుభాకాంక్షలు శివాస్తే పంథాన సంతు మీ యాత్ర శుభమగుగాక అహం సంస్కృతం స్వల్పం జానామి నాకు కొంచెం సంస్కృతం తెలుసు అహం సంస్కృతేన సంభాషణం కరోమి నేను సంస్కృతంలో మాట్లాడతాను సంభాషణేన భాషాభ్యాస శీఘ్రం భవతి సంభాషణ ద్వారా భాష పరిచయం త్వరగా అవుతుంది సంస్కృతం సంస్కృత మాధ్యమేన పాఠనీయం సంస్కృతాన్ని సంస్కృత భాషలోనే బోధించాలి సంస్కృతం భారతస్య సాంస్కృతిక భాష సంస్కృతము భారతదేశం యొక్క సాంస్కృతిక భాష ప్రత్యేకం భారతీయస్య సమాన సాంస్కృతిక భాష సంస్కృతం ప్రతి భారతీయునకు సంస్కృతము ఉమ్మడి సాంస్కృతిక భాష సంస్కృత భాష జాతి మత ప్రదేశ భేదేన వినా సర్వేషాం భాష సంస్కృతము జాతి మత ప్రాంతీయ భేదం లేకుండా అందరి భాష సంస్కృతం సామాజిక సమరసతాయా సాధనం సంస్కృతము సామాజిక సామరస్యానికి సాధనము ఈ విధంగా సంస్కృతంలో కొన్ని మాటల్ని మనం నేర్చుకున్నట్టయితే మెల్లమెల్లగా సంస్కృత భాషతో పరిచయం పెరిగి సంస్కృత భాషను అర్థం చేసుకోవటం సంస్కృత భాషలో మాట్లాడటం కుదురుతుంది ఈ రకంగా సంస్కృత భాషను పరిచయం చేసుకుంటూ సాంస్కృతికమైనటువంటి జీవనాన్ని గడుపుదాం యా సంస్కృతి సంప్రదాయ జనని యా సర్వ విద్యా ప్రసూ యా దేశస్య జనస్య సర్వవచసాంచ చ നമസ്കാരം